అపరాం అపరం సంబంధం యజ్ఞేన దర్శయతి యథా యజ్ఞేన వి ప్రజాపతి ప్రజా అసృజత శతశ వాక్యాన్ని సంతి ఇదం జగత్ యజ్ఞేనైవ సృష్టమిది వైశ్వదేవే వై ప్రజాపతి ప్రజా అసృజత వైశ్వదేవాఖ్యేన యజ్ఞేన ప్రజాపతి ప్రజా అసృజత పురుషసూక్తేనాపి పురుషసూక్తేపి విస్తరేణ ప్రతిపాదిత ఏషా విషయ तस्मात् यज्ञात्सर्वहुतः संभृतं वृषदाज्यं पशुगस्तागश्चक्रेवा दिव्यान् आरण्यान् ग्राम्याश्चये ऋत सामान ऋतः छंदागुंसी छन्दागुंसि जज्ञिरे तस्मात् यजुस्तस्मादजायत तस्मादश्व अजायन्त एकेचो भयादतः गावोः जज्ञिरे तस्मात् तस्मात् जाता अजावयः इत्यादिभिः यज्ञेनैव इदं जगत् सृष्टं पुनः तत्रापि काटके उक्तं ऋचां प्राचीनवाक्ये एतेन वै विश्वसृज इदं विश्वमसृजन्ता इति अतः यज्ञ यज्ञेनैव इदं जगत् सृष्टं यत् यज्जगत् यज्ञेन सृष्टं तज्जगत् यज्ञं विना कथं जीवेत् अतः जगतः जीवनाय जगतः सर्वप्राणिनां क्षेमाय సర్వదా యజ్ఞ అనుష్ఠేయ ఏవ యజ్ఞేనైవ జగద్రక్షణం భవతి ఇది శృతి అసకృత్ అసకృత్ దృష్టాంతు పునఃపున ఉద్ఘోషయతి అత్ర ప్రయోజనమపి కథితం నతో ఏతావాన్ ఏతావదేవ యజ్ఞస్య ప్రయోజనం ఇతోపి అన్యే బహూని ప్రయోజనాన్ని శ్రుత్యా ఏ దర్శితాని తస్మాత్ సర్వగతం బ్రహ్మ ఏతాదృశ యజ్ఞ శృత్య శృత్యా ఉక్త తత్ర జగన్నియామకత్వం సృష్టిరక్షణం ఇత్యాదీని యజ్ఞస్య ప్రయోజనాన్ని ఇతోప్యధికేన తస్య ప్రయోజనాన్ని శృత్యా దర్శితాని యథా జీవచక్రం జీవ యహ సంసరతి జన్మాంతరం లోకాంతరం గచ్చతి తత్సర్వ సర్వోపి యజ్ఞేనైవ భవతి తత్ర అగ్నిస్వరూపేణైవ సహ ఇతః గచ్చతి తత్ర ముండికశ్రుతి వదతి యజ్ఞానుష్ఠాత యజమాన ఏ హ్యేహి ఇది తమాహుతయ సువర్చస సూర్యస్య రశ్మిభిర్యజమానం వహంతి ప్రియాం వాచం అభివదంత్య అర్చయంత్య ఏషవ పుణ్యసుకృతో బ్రహ్మలోక తత్ర యజమానం మృతవంతం ఆహుతి యా ఆహుతయ తేన యజ్ఞే అగ్నిహోత్రే హుత సర్వా ఆహుతయ ఉత్క్రాంతి సమయ ఆగత్య తం ప్రియాం వాచం అభివదంత్య పుణ్యకర్మ ప్రతి పుణ్యలోకం ప్రతి గమయంతి నతు కేవలం తమేవ గమయంతి యద్యద్లోకే యో యో జీవ మ్రియతే సర్వోపి సూర్యరశ్మి ద్వారా ఏవ గచ్చతి బృహదారణ్యకోపనిషది పంచాగ్ని విద్యాయాం ఏష విషయ విస్తరేణ ప్రతిపాదిత ఛాందోగ్యే బృహదారణ్యకే చ సహా మృత సహా ఏం సూర్యస్య రశ్మిభి అంతరిక్షం గచ్చతి अंतरिक्ष लोकात् स्वर्गादिलोकं वा पुण्यलोकं वा अथवा नरकादि पापलोकं वा गत्वा तत्र फलमनुभूय उत स यदि मनुष्यो भवेत् तदापि सः अभ्रो भवति अभ्ररूपो भवति तम् अनुशयी इति आचक्षते स अनुशयी तत्र भूत्वा प्रवर्षति मेघेन तत्र एकैकः तस्य अग्निरूपः इति कथयति యదా సహ ఉపరి గచ్చతి ఇత మృత జీవ తదా తస్య అసోలోకో వావ అగ్నిర్గౌతమ ఇది ఆరబ్ధం అయం అసోలోక ఏ తస్య అగ్నిర్భవతి త్ర మేఘాదయ వృష్టి వృష్టయ సర్వే సర్వాణ్యపి తస్య అంగాని కథం కథం అంగాన్యవంతి ఇది తత్ర భవతి ఇది విస్తరేణ ప్రతిపాదితం అనంతరం సహ ప్రవర్షతి వృష్టిద్వారా భూమి ఆగచ్చతి స జీవ ఆగతస్య స- తస్య తదాపి సహ స్వం అగ్నిస్వరూపం నైవ విము అగ్నిస్వరూపేణ నైవ విముక్తవాన్ తదాపి సహ తత్రాపి తస్య పృథ్వీవావలోకో అగ్నిర్గౌతమా ఇది కథయతి తస్య ఆ, ఏ అన్యాని అన్యాని కా అంగాని సంతి ఇది అనంతరం पुरुषे भवति सः पुरुषे यदा भवति पुरुषो वा वा अग्निर्गौतमा इति रेतरूपेण पुरुषे भवति किल अत्र पुरुषो वा अग्निर्गौतमा इति तदा पुरुषरूपेण यदा भवति स जीवः तत्रापि तस्य अग्नित्वं कथयति अनन्तरं सः योषिद्देव योषिद्देहं पुरुषा पुरु स्त्रीपुरुषयोः सम्बन्धेन यदा योषिद्देहं प्रविष्टवान् तत्र योषिद्वा अग्निर्गौतमा इति तत्रापि कथयति एवं सः प्रत्येक जीव अग्निरेव भूत्वा संचरन् अस्ति तस्य एवं जीवस्य भ्रमणे यज्ञ एव अग्निरेव कारणं सर्वतः अग्निस्वरूपेणैव चलति अग्निर्दृष्टिः तत्र आपादिता श्रुत्या यज्ञस्य अनुष्ठानस्यैव फलमिदं जीवस्य सञ्चारः इति श्रुत्या विस्तरेण प्रतिपादितम् एवं जीवस्य जन्मान्तर లోకాంతరగమనేపి యజ్ఞానుష్ఠానం భవేది